भागवत पद्या चली प्रचारकर्त भविष्य पद्या कंटा पड़ा प्रसार प्रचार उद्देश्य सर प्रभल वोत मोड़ी साहेब वोड़ी साहेब वीडू मोड़ी साहेब मोड़ी की मोड़ी की कटते हैं ముఖ్యంగా మన అదృష్టం ఏమిటంటే భాగవతం పోతం తెలుగులో రాయడం అది మన అదృష్టం అని మనం అనుకుంటుంటే ఆయనే అదృష్టమే ఉరయన్ నన్నయ్య తికనాదీడౌలి ఉదిన పురాణావళులు తెలుగు చేయుతూ మత్ పురాకృత సుఖాధిక్యంబు తానెట్టిదో తెలుగు చేయులో ఉన్న భాగవతం దీనిని తినింగించి నా జననం సఫలం చేసిదా హృజ్జన్మంతుడే ఇంత వినయ సంపన్నత నేను ఏ కవులు అవే ప్రాచీన కవులు ఎవరైనా సరే ఒకవి స్థుతి ఒకవి నింద ఉంటుంది కానీ ఎంత వినయం ఉన్న కవిని నేను ఎందుకంటే ఇది తన కోసం రాసుకున్నది కాదు ఒక ఆజ్ఞ మేరకు భాగవతం రాసుకున్నాడు అందుకనే ప్రతి ఈ అక్షరం తీసి ఇంకో అక్షరం పెడితే బాగున్నా అన్న ఇది ఎక్కడ మీకు అవకాశం భాగవతంలో కూడా ఇంపాసిబుల్ అంత రసరమ్యమైన అంటే కంటతా దగ్గర పట్టడానికి వీలుగా ఉండే పద్యాలన్నీ ముఖ్యంగా ఆరంభ శ్లోకాలు స్థుతి నేను చివరి వరకు అంత మరి ఎలా అబ్బిందో అందుకనే కవి సమ్రాట్ విశ్వనాథ పోతన తెలుగులో పుణ్యపేటి అన్నాడు అంటే పుణ్యపు రాసి మనకి ఇంత అందమైన పద్యాలు ఇంత అంత చాలా కోతల పద్యాలు పదైనా రాకుండా నేను తెలుగువాడిని అని ఎవరైనా చెప్పుకుంటే నాకు సిగ్గేస్తుంది వాడు సిగ్గుపడాలని నేను పదే పదే చెప్తున్నాను చాలా అంచేత పోతన భాగవతం చదవడం తెలుగువాడి విధి ప్రత్యాయం చేయడం కర్తవ్యం చేత మనం రాకపోయినా సరే రాగయుక్తంగా చేయకపోయినా సరే కనీసం భాగవతాన్ని ముట్టుకోండి భాగవతం ముట్టుకుంటే భాగవతం అసలు దాని గురించి భాగవతం అని పెట్టడానికి భాగవతం అన్న ఈ కిందకి మేము భాగవతం భాగవతాన్ని చదివితే భాగవతం ఎందుకంటే ఆ లీలలు ఒకటి రెండోది అనిపిస్తుంది ఈ పుణ్యం వస్తుంది నెక్స్ట్ స్వర్గానికి కట్టు అవన్నీ పక్కన ముందు ఆనందం వస్తుంది పెద్దలు చదువుతుంటే ఒక రసస్ఫూర్తి కలుగుతుంది దివ్యానందం అదే అదే స్వర్గం స్వర్గం అంటే నా దృష్టిలో స్వయంగా సృష్టించుకునేది అన్నమాట ఆ భాగవతం చదువుతున్నప్పుడు నీ ప్రపంచంలో ఇంకే విషయాలు గుర్తురావు ఆ విజువలైజేషన్ పవర్కి చాలా చాలా ఆశ్చర్య ముఖ్యంగా ఇందాక చెప్పాడు ప్రహ్లాద ఘట్టం అయితే వామనుడి ఘట్టం అయితే వామనావతారం పద్యాలు చిన్నప్పుడు ఎప్పుడో అది పద్యాల పోకడ నేర్పడానికి మనకి అడిగేదాన్ని గడువు అడిగిదని అడిగిన ఆ థింకింగ్ అదా ఆ టర్మ్ ట్విస్టర్స్గా మనం నేర్చుకున్నాం అవి కూడా కొన్ని వస్తాయి నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఇచ్చేది సినిమాల్లో మా సినిమా పరంగా చెప్తాను ఒక ఒక వ్యక్తి విశ్వరూపం చూపిస్తున్నప్పుడు మేము దానికి మన ఇలాగా క్రేన్ అంటాం క్రేన్ ట్రాలీ అంటే అడ్డంగా కనుక తీస్తే ఈ మొత్తం సభని ఇలా కనుక తీస్తే దాన్ని ట్రాలీ అంటాం ఇలా కనుక తీస్తే ఒక క్రేన్ అంటే ఆ విశ్వరూపాన్ని చూపించాలంటే కెమెరా అలా పైకి వెళ్ళాలి లేదా దూరంగా వెళ్ళాలి ఎందుకంటే అంత ఇమేజ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పద్యం జగత్ ప్రసిద్ధమైన పద్యం ఉంది ఏది ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై అంతై తొయల భ్రమున కలంతై మహర్వాటిపై అంతై సూర్యుని కంతయ్యై ధూళిపై అంతే సత్య పదవన్నకుండవు బ్రహ్మాండార్థి సమర్థి అని కూడా పెడుతున్నాడు పెడుతూ ఉంటేనే అన్నమయ్య రాసిన పద్యం బ్రహ్మ కలిగిన పాదం ఎక్కడొచ్చింది ఈ పాదం ఎప్పుడైతే అలా బ్రహ్మలోకానికి వెళ్ళిందో సరస్వతీదేవి వెండి కలెక్షన్తో రెడీగా ఉంది ఇగో నాన్నగారు కాలు వస్తుంది అప్పుడు బ్రహ్మ వచ్చి కలిగాడు అందుకని బ్రహ్మ కలిగిన పాదం అది కారణం ఒక కవి ఒక విషయాన్ని రాస్తున్నప్పుడు బ్రహ్మాండార్థం అయిపోయాక ఇంకేం పెంచుతాడు ఇంకా పెంచాలి ఇంకా పెంచాలి ఎట్లా సాధ్యం అంటే అప్పుడు సూర్యుని దింపడం ప్రారంభించాడు రెండో పద్యం మొదటి పద్యం కన్నా గొప్పది నా దృష్టి ఎందుకంటే రవిబింబం ఉపబింబ పాత్రముకు చక్రంపై శిరోరత్నమై చెవిమత్ కంకణమై గడాభరణమై సవర్ణ కేయూరమై ఉదంచద్గంటయై నూపుర ప్రవరంపై పదపీటి అయి పటుడుగా బ్రహ్మాండం విజువలైజేషన్ అనేది ఇంకా మానవ సాధ్యం కాదు అపారమైన కృపా కటాక్షం కృష్ణుడు ఉండడం వల్ల పాత్ర నేను చేత పోతున్న పద్యాలు నేను ఇంతకుముందు శపస్లోకైనటువంటి అయినప్పటికీ హాని ఇప్పుడు కనీసం అది పోతన పద్యాలు కనీసం పది అసలు వంద అనుకున్నాను కనీసం పదైనా రాకుండా తెలుగు అని చెప్పుకోవడం అని అది నా నిరంతర క్షోభం చేత పోతన అంటే ఏమిటి మనకు ఎలా తెలియాలి తన జీవితం అంటే నిజంగా చెప్తున్నా మనకు మరో దృష్టి ఏంటంటే నాగయ్య గారు పోతన సినిమా చేసింది మనకి ఏ కారణం చేతనైనా చదువుకోవడం కుదరకపోతే విజువలైజేషన్ ముఖ్యంగా భవిష్యత్ తరాన్ని ఇతను పోతన సినిమాని పరమాద్భుతంగా తీశాడు సినిమా నిజంగా పోతన అంటే ఇదేనేమో అన్నంత బాగా తీశాడు కేవీ రెడ్డి గారు మీరు తప్పకుండా చూడండి పోతన సినిమా ఇంకా చెప్పడానికి నాకు తెలిసి అలవైకుంఠ అలవైకుంఠపురంలో నగరిలో ఆ ఒక్క సీన్ చాలు ఆ పోతన నటాకాన్ని నటకి పరాకాష్ట నటన కనబడి ఎందుకంటే కూర్చుని రాస్తూ ఉంటాడు పోతన రాస్తూ ఉంటే అలా ఇమాజినేషన్ ఇందాక అన్నాను ఒక కవికి ఇమాజినేషన్ వేస్తాయి ఏంటంటే మనం ఏం ఊహించుకోవాలి అలవై గుంటపురంలో నగరిలో ఆమూల సౌదంబుదాబల ఆ తర్వాత ఏముందో ఇమాజినేషన్కి అందకపోతే కవి అంటే కవి కానీ పెయింటర్ కానీ క్రియేటర్స్కి మధ్యలో ఎక్కడన్నా దాన్ని ఆగిపోతే కనుక కవి బాధి అలా వెళ్ళి తిరిగి రావడం లేదా వేరే వ్యాపారం కాస్త దాని గురించి ఆలోచించడం ఇలా చేస్తూ ఉన్న సీన్ని ఎంత అద్భుతంగా చూశారంటే నాగయ్య ఆ కోతను రాసేసి ఇంకా కోస కాసరి అక్కడ పెట్టేసి విను అమ్మాయి నేను ఒకసారి బయటికి నడుస్తానని అమ్మాయి కూతురు ఉంటుంది కూతురు చెప్పి బయటికి వెళ్ళి అలా ఇలా తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు రాముడు కోతన రూపంలో వచ్చేస్తాడు వచ్చినప్పుడు ఆ అమ్మాయి వీధిలో పెడితే రాగానే చెమ్ము నీళ్ళు ఇచ్చి కాళ్ళు దొరుకుతుంది ఆ కాళ్ళు కడిగి ఇప్పుడే వెళ్ళి అలా వెళ్ళగానే ఇలా మళ్ళీ వచ్చేసడానికి బహుశా తట్టిందేమో అనుకుంటుంది ఆ పిల్ల వచ్చి రాగానే కూర్చొని రాసేస్తాను పద్యం రాసేసి మళ్ళీ వెళ్ళిపోతానంటాడు ఆమె అబ్జర్వ్ చేస్తుంది వెళ్ళి ఈలోగా అతన్ని తట్టింది పోతనికి మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడ నిలబడి మనం చేసుకుంటుంటాడు కాళ్ళు కడగదు ఆమె ఆశ్చర్యపోతుంది నేను ఇప్పుడే కళ్ళు వెళ్ళాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చాడు అంటే అదేం నాన్న అప్పుడే అప్పుడే అప్పుడే కదా కాళ్ళు కడిగాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ అప్పుడే వచ్చేసామంటే కాళ్ళు కడిగా నేను ఇప్పుడే కదా వస్తున్నాను అని ఏదో అనుమానం వచ్చి వచ్చి చూసేటప్పుడు తాళపత్ర గ్రంథంలో అది మొత్తం రాసి నలభై గుంట ఆ మూల సౌదాంబున తర్వాత నాగయ్య గారి ఈసారి సినిమా చూసినప్పుడు అర్థం చేయండి సైట్ క్లోజ్లో ఆ తాళపత్ర గ్రంథంలో చూస్తున్నప్పుడు ఆ ఉద్వేగం ఒక ఆర్టిస్ట్ ఒక కళాకారుడి ముఖ్యంగా పోతన ఏదైతే ఆ క్షణం అద్భుతాన్ని ఫీల్ అయ్యాడో అది చదువుతాడు పోతన గగ్గదికమైన గొంతు అలా వైపుంద అలా వైకుంఠ బ్రహ్మలో నగరిలో ఆమూల సౌదము కాపల మందార వనాంతరాము ససల ప్రాంతం కాల్పో బలవత్వరం పట్టింక రమావినోదులు ఆపన్న మాటలు రావు ఉద్వేగంలో మునిగిపోయి ఉపత్కృష్టమైన రసావిష్కరణ ఒక నటుడికి రాదు అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ ఈ అనుభూతులన్నీ ఉన్నాయి దయచేసి ఊహించేయండి ఇవన్నీ జస్ట్ గురించి తెలియదు రామదాస్ గురించి తెలియదు అన్నమయ్య గురించి తెలియదు గురదాడు గురించి తెలియదు అవమానం తెలుగు జాతి అని చెప్పి ఇలాంటి అవకాశం ఈ సమయం మీరు మీరు మేము కూడా వేరే హాయిగా ఈ క్లబ్లోనో క్లబ్లో కూడా గడపచ్చు కానీ ఇవాళ ఇలాంటి కార్యక్రమాన్ని ఒక సత్సంగం లాంటి కార్యక్రమాన్ని ఇంతమందిని పిలిచి ఇలా చెప్తున్నానంటే పోతనకి మనం జన్మ జన్మాలు ఉన్నప్పుడు ఉన్నాం పోతల నుంచి తేలియాలంటే ఇలాంటి భవిష్యత్తురానికి మనం అవకాశం ఉంది ఇవాళ పోతన సినిమా ద్వారా మనం పోతన గురించి తెలుసుకున్నాం తర్వాత పద్యాన్ని కంటారు తర్వాత ప్రచారం ముందు ప్రధాన ఉద్దేశం ఏంటంటే రస ఆ రసాన్ని ఆనందించండి ఎందుకంటే ఒక దివ్యమైన ఆనందం కలిగినప్పుడు మిగతా ఈ లౌకిక విషయాలు చాలా సామాన్యమైనవి అనిపిస్తుంది అంచేత ఇలాంటి అద్భుతమైన కార్యమా కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత కృషి చేస్తూ ఇప్పుడు మనం పోతనకి మనం ఏమీ మేలు చేయట్లేదు పోతన చేసిన మేలును స్మరించుకుంటాం ఆయన చేయాల్సిన చేసి వెళ్ళిపోయాడైనా ఇది శాశ్వతంగా తెలుగు జాతి ఉన్నంతకాలం పోతన ఉంటాడు మధ్య ఉంటుంది భాగవతం ఉంటుంది కృష్ణుడు ఉంటాడు మనం ఉన్నాం చేత మనం ఉండగానే స్మరించుకున్నాం నమస్కరించుకున్నాం చూపించుకున్నాం నన్ను మన్నించాలి నాకు వేరే కార్యక్రమం ఉంది ముందే చెప్పి నేను వచ్చి నేను ఒక అరగంట సేపు మీతో బయలుదేరుతున్నాను మన్నిస్తే తన యొక్క మాటల మాయాజాలతో అంటే కృష్ణజాలం అంతర్జాలం అయింది ఇక్కడ మాటల మాయాజాలం మాయాజాలమైంది వారి మాయాజాలం ఆ మాటల మాయాజాలంతో నిజంగా మనకి అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే అద్భుతమైన ప్రసన్నం చేశారు ధన్యవాదాలు